యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు వరుసగా రెండు హిట్లు ఒకటి టెంపర్ ఇంకొకటి తన twenty fifth film which is our favourite film as well Nannaku Prematho ఇప్పుడు జనతా గ్యారేజ్ ని ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ చేసేసి మనకు అందించాలని young tiger NTR along with his team including the director of course Koratala Siva busy busy మరి ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఏం చేయబోతున్నాడు ఈ అప్డేట్ తెలియాలంటే తెలుగు సినిమా ఛానల్ని మీరు చూసేయాలి అయితే ఈ మూవీ తర్వాత యాక్టింగ్ కెరియర్ గురించి కాదు ఎన్టీఆర్ సింగింగ్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి NTR is a versatile personality multi talented actor He's a performer, he's a dancer, and he's a ధమాకేదార్ సింగర్ యాజ్ వెల్ తన సినిమాలకే కాదు పక్క హీరోల సినిమాలకు కూడా పక్క భాషలో వెళ్ళి మరీ పాటలు పాడే సత్తా మన యంగ్ ది లేటెస్ట్ గా మిర్చి అవార్డ్స్ లో ఏకంగా రెండు అవార్డ్స్ ఒక తెలుగు పాటకి ఒక తమిళ పాటకి కైవసం చేస్తున్నాడు కదా మన యంగ్ టైగర్ ఇప్పుడు సింగర్ గా తన కెరియర్ లో ఇంకొక మైల్ స్టోన్ అచీవ్ చేయబోతున్నాడు మన తారక్ If the reports are to be believed, young Tiger would be singing for Bahubali The Conclusion. Wow, that's a fantabulous news. సినిమాలో ఒక ఇంపార్టెంట్ సాంగ్ ని యంగ్ టైగర్ చేత పాడించడానికి ఇంకెవరు జక్కన్నే సిద్ధమైపోయాడట మరి జక్కన్నకి ఎన్టీఆర్ కి ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని యంగ్ టైగర్ ఈ ప్రపోజల్ కి వెంటనే ఓకే చెప్పారట దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ మీకు కావాలా త్వరలో మేమే మీకు అందిస్తాం స్టేట్ యూన్ తెలుగు సినిమా ఛానల్ హే ఇంకో గమ్మత్తైన విషయం చెప్పమంటారా యంగ్ టైగర్ లోని సింగింగ్ టాలెంట్ ని గుర్తించి మొట్టమొదటిసారిగా యమ దొంగల ఓలమ్మి తిక్కరేగిందా పాటని పాడించింది ఎవరు ఎస్ ఆ మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మళ్ళీ బాహుబలితో ప్రతిష్టాత్మకమైన పాట ద్వారా యంగ్ టైగర్ గొంతుని సవరించుకోవడం ఈ పాటని వినే అవకాశం మనకి రావడం ఆహాహా ఇది కదా అప్డేట్ అంటే let's wish for the best ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి and don't forget to subscribe Telugu cinema channel Sukumar direction లో చెర్రీ వర్క్ చేయబోతున్నాడట ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయట the sensational music director R rock star DSP will be composing the music scores for this project